ఎరుక పనిచేయదనకుము ఎరగుట మరచుటలు రెండు ఎవరి పనులో ఎరిగింపు నామ్రోలను వెరువను తప్పితివే దెబ్బ వేసేనుచు అట్లనకుండా చేసేను నేడు వెరపించుడి దెబ్బ వేసేనా నా తండ్రి ఇరిగించి పై మర్మ మెరుకాను నే తీసివేసేను చూడు అట్లనకుండా చేసేను నేడు ఎరుక పనిచేయదు అనకును ఎరగుట మరచుటలు రెండు ఎవ్వరి పనులో ఎరిగింపు నా మ్రోలను వెరువను తప్పిదివే దెబ్బ వేసేను చూడు అట్లనకుండా చేసేను నేడు వెరపించుడి దెబ్బ వేసేన నా తండ్రి ఎరిగించి పై మర్మ మెరుకాను నే తీసివేసేను చూడు అట్లనకుండా చేసేను మేలు ఇది పదవిభజన